అంటే ఎప్పటికైనా ఈ భ్రమణం ఏమవ్వాలి అవ్వాలి కాబట్టి నువ్వేం చేయాలంటే ఇప్పుడు నీ ఆధారాన్ని వెతకాలి నీ ఆధార స్థితిలో ఉండటానికి ఏ కదలికలు కదిలి ఉండాలో అట్టి కదలికలు కలిగి ఉండాలి ఎటువైపు కదలాలంటే ఇప్పుడు కదలాలా వద్దా నువ్వు కదలాలా స్టాటిక్గా ఉండాలా ఇట్లాంటి పనులు చేయమాగను <laughs> ప్రశాంతంగా కూర్చో జ్ఞానస్వరూపుడివి మనందరికి బొట్టు పెట్టి మీరు అందరూ స్వరూపులు పొంటరా ఆయన అంటే మళ్ళా సాగిలు పడతావే ఏం చెప్పారు ఇప్పుడు బొట్టు పెట్టి అంటే ఏం చాలా అర్థం మరి ఇప్పుడు ఎందుకు సాగిలు పడ్డావు అయ్యో సర్వం శివమయం జగత్ జగత్ వేరుగా లేదు అలా చూడడం రావాలని చెప్పటం అవనత శిరస్కుడవై పద్మముద్రతో నమస్కరిస్తే నీ పని అయిపోయినట్టేగా చాలా చాలా అంట కాళ్ళ కాళ్ళ మీద పడిపోతేనే కుదురుతుందా కాబట్టి అదేండి నీ ఆధార స్థానం ఏదో నువ్వు ఎరిగి ఆ ఆధార స్థానం చుట్టూ నువ్వు అది అయ్యేటట్లుగా పరిభ్రమించాలి ప్రదక్షిణం చేయాలి అర్థమైందా అప్రదక్షిణం చేయకూడదు ఒకప్పుడు చేస్తాం అప్రదక్షిణం పరిశించ ఎప్పుడు చెప్తారు అపరకర్మలో చెప్తారు అర్థమైందండి అంటే అసలు మన భ్రమణం ఎట్లా జరుగుతుందట తూర్పు నుంచి పడవరక పడవ నుంచి తూర్పుగా భూమి ఎట్లా తిరుగుతుందండి తూర్పు నుంచి పడవరకు వరకు తిరుగుతుంది అప్రదక్షిణం అంటే పడవ నుంచి తూర్పుకి మరి దేవాలయంలో ప్రదక్షిణం అంటే మీరు తప్పు చెప్పారు నీకు సూర్యోదయం తూర్పున ఎందుకు అవుతోంది ఉల్టా అది ఉల్టా తిరుగుతుంది కాబట్టి నీకు ఇటు కనపడుతున్నాడు ఇటు తిరిగితే ఎటు కనపడేవాడు సూర్యుడు మనకి పడమరలో తూరు ఉదయం అయ్యేది అర్థమైందండి కాబట్టి నీ శరీరంలో కూడా రెండు భాగాలు ఉన్నాయి ఏమిటవి దక్షిణ భాగము వామ భాగము అర్థమైందండి దక్షిణ భాగము ఏది ప్రధానం ఎందుకని స్థిరం దక్షిణ భాగం స్థిరం దివ్యం కాబట్టి కుడి చేత్తోనే అన్ని ఇవ్వాలి ఎడం చేత నిగ్రహం వామభాగాన్ని దేనికి వాడాలి నిగ్రహించడానికి వాడాలి దక్షిణ భాగాన్ని వినియోగించడానికి ఆదాన ప్రదానము కాబట్టి ఇట్లా ప్రతిదానిని తెలుసుకుని దేనికి ఏది ఆధారమో ఏది ఆధేయమో తెలుసుకుని ఆధార స్థితి వైపు ప్రయాణం చేయడమే ప్రదక్షిణం ఆత్మ ప్రదక్షిణం అంటే నీకేది ఆధారం ఆత్మయే ఆధారం ముందు ఆత్మయే ఆధారం నువ్వు శరీరంగా ఉన్నావు కాబట్టి జీవుడిగా ఉన్నావు కాబట్టి కాబట్టి నువ్వే ప్రదక్షిణ చేయాలి ఆధార స్థితిని తెలుసుకోవడానికి ప్రదక్షిణ చేయాలి ఆత్మ ప్రదక్షిణ చెయ్యి ఏం చెప్తారు అప్పుడు మంత్రం ప్రాప్తోహం ప్రాప్త కర్మాణం ప్రాప్త రాహిమాన్ కృపయాదేవ అన్యథా శరణాగతవత్సలా అన్యథా శరణం నాస్తి అని ఆధార స్థితిని పట్టుకుంటున్నాం అంతేగా మరి అంతేగా అంతే ఏదైనా అంతే అంతే కదండి నేనన్న స్వస్థితి ఎరిగినాకే ఏదైనా సాధ్యం అవుతుంది స్వస్థితి ఎరగకపోతే కనీసం భావంతో అయినా కానీ అర్థమైందండి ఇప్పుడు కి సంసారం ఉందా లేదా అందరికంటే పెద్ద సంసారం ఉంది కానీ అందరు ఏమనుకుంటున్నారు ఏం లేదండి రా బాబు శ్రీకాంత్ ఏ సంసారం కాలేదు ఇది ఊహాటే అర్థమైందండి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు తోస్తుంది ఆ ఊహలో అదే స్వస్థితిని ఎరిగితే సాక్షాత్ దర్శనం ఉందిగా అప్పుడు ఊహతో పల్లె ఎలాగోలా అందరికీ ఏర్పడిన సంసారాన్ని శ్రీకాంత్ కూడా ఏర్పరుద్దామని బోల్డ్ ట్రై చేస్తున్నారు అంతా కూడా వ్యాపకంగా ఉంది కానీ బాధ్యత లేదు బాధ్యత లేనప్పుడు సంసారం ఎట్లా అయింది నీకు అవునా తరుణోపాయం స్వామి ఏం తరుణామాయం ఎగిరి దూకడమే ఎందులేండి సముద్రంలో దూకడమే వీళ్ళందరూ ఎందులో దూకారు సముద్రంలో సంసారం అనే సముద్రం కరిగిపోతావే ఉప్పు బొమ్మ సముద్రంలో దూకింది అన్ని చవి చూడాలి కదా అవును అందుకే చెప్తున్నానమ్మా అందుకే ఆ దాన్ని బట్టే చెప్తున్నా అది లేకపోతే సరాసరి బ్రహ్మచారిని సన్యాసి అయిపోవచ్చు అది ఉన్నప్పుడు అవటం కుదరదు వెళ్ళొచ్చా అమ్మ లోపలికి భయం పోవాలి కాన్ఫిడెన్స్ లేదా నన్ను పట్టుకో గట్టిగా మనసా వాచా కర్మణ ఈశ్వరుని గాని సద్గురువుని గాని పట్టుకో అయిపోయింది ప్రశ్న అయిపోయిన ఆన్సర్ కూడా అయిపోయింది